तत्र च प्लुतः भवति इदानीं प्रतिदिनम् अग्निहोत्रादिषु अनुष्ठानविशेषेषु प्रातश्च सायञ्च अथवा सन्ध्यायामेव कालत्रये विश्वसौख्यं प्रतिदिनं देवेषु प्रार्थ्यते आस्तिकानामेव अयम् आक्षेपः प्रथमं प्रवर्तते अस्य च प्रार्थनाविशेषस्य उपस्थानमिति नाम ఉపసమీపే స్థానం అవస్థితిరిత్యేవ ప్రార్థనా విశేష కవాతిరియం అగ్ని ఉపతిష్టతే ఇది ప్రార్థనా ఏవ ఉపస్థానపదేన తత్ర కశ్చన విచార తైత్రీయ సంహిత ప్రథమకాండ పంచమ ప్రశ్నే వర్తతే ఉపస్థేయోగ్ని నోపస్థేయా ఇత్యాహు ఎత్ర తావత్ అగ్నిపస్థానం అగ్నిప్రార్థన అగ్నిశబ్ద ఉపలక్షణకः प्रार्थना कर्तव्या उतन न इति विचारार्थः प्लुतिर्वर्तते तत्र पूर्वपक्षः एवं वर्तते नोपस्थेया इत्याहुः कुतः एते आक्षेपा आक्षेपकर्तॄणाम् अयम् आशयः तत्र विव्रियते वेदे एव मनुष्या येन्वय्योहरहराहृत्याथैनं याचति सैन्वयि तमुपार्च्छति कश्चन धनिकः निर्धनाय तदा तदा धनं ददाति दयाळुः सः दाता च अयञ्च दरिद्रः यदि एकवारं द्विवारं याचते चेत् जीवनसमये वत्सरे वा तदा सः सन्तुष्टः सन् धनं यच्छेत् प्रतिदिनं प्रातश्च सायञ्च मध्याह्ने च गत्वा इदं मह्यं देहि मह्यं देहि इत्युक्तौ न दोषः सर्वत्र जनानाम् अपेक्षितानि सर्वाण्यपि देहि एवमेव श्रीरुद्रप्रश्नेपि कश् काचन प्रार्थना प्रथमानुवाके एव वर्तते गिरिशाच्छावदामसि यथा न सर्वमिज्जगदयक्ष्मकं सुमनासत् अयम् एकवारं रुद्रजपं करोति अस्य फलं प्रार्थयते विश्वस्मिन्नपि जगति रोग एव मास्तु यक्ष्मशब्दः रोगसामान्योपलक्षकः एवं मनसः अपि सौमनस्यं भवतु विश्वस्य सर्वस्य इति एकवारं रुद्रजपेन कथं भवति ప్రతిదినం రుద్ర ఆవృత్తిరపి క్రియతే ఏవంచ అగ్నిహోత్రాది అనుష్ఠానేషు అయమే విషయ ఇదానీం ఆధునిక ప్రార్థనా స్వపి అస్మాభిः సంచారయితుం శక్యతే ఈశ్వరస్య ప్రార్థనా కర్తవ్యా నకర్తవ్యా ఇత్యత్ర మహాన్ విచార కోలాహలశ్చ ప్రవర్తితే పరంతు వేదే ఏ అయం ఆక్షేప అతిదృఢం ఉద్భావ్య సుదృఢం సమర్థిత కర్తవ్య ఏవేత్ సహా ఉదాహరణమేకం వదతి ధనికస్య తావత్ బహువారం యాచక అభ్యర్థనే సతి यद्धातुम इच्छन नासी तदपि न दास्यति कोपं प्राप्य तद अन्यत् कार्यं नास्ति वा इति तस्य तस्य उपद्रवः क्रियते इति सः वाञ्छति वा न वा एवमेव भवद्भिः प्रतिदिनं कर्तव्यम् अकरणे प्रत्यवायः त्रिवारं कर्तव्यम् इत्युच्यते चेत् मनुष्या येन्वय्यो हरहराहृत्याथैनं याचति स इन्वयितमुपार्चति अथ को देवान् अहरहरि याचिष्यतीति అజ్ఞాడిదేవా నహ ప్రతిదినం ప్రతికాలంచ ధర్మ మంత్రం మాగ్నయే ఆరే అస్మేజ శృణ్వతే సర్వేషాం సర్వాభీష్ట సిద్ధిరస్తు ఇది బహువారం ప్రార్థ్యతే ఇదంతు ఉపద్రవాయ కల్పతే న కేవలం ఫలాయ అభీష్టఫలాయ న కల్పతే ఇత్యవన అనిష్టాయాపి కల్పేత ఇది యహ ఆక్షేప ఆధునికై ప్రవర్తిత సహ వేదే సూచిత వర్తతే అస్య సమాధానే समाधानकथनवेलायां पूर्वपक्षनिरासवेले च तदेवं न न तदसत् तत्तुच्छमिति प्रकारविशेषाः वर्तन्ते अत्र तावत् कथमेवं तया उच्यते अथो खल्वाहुः महान्तः अत्र एवं वदन्ति इति गम्भीरतया तत्र समाधानमुच्यते अथो खल्वाहुराशिषे वै कं यजमानो यजत इति कं नाम प्रजापति प्रजापत्वोपलक्ष्यते सर्वान् देवान् ఏతత్ ప్రార్థనార్థమేవ యజతే తేచ దేవా న మనుష్యేణ ఉపమాతవ్యా మనుష్యస్య ఐశ్వర్యం అతీవ పరిమితం దేవానాంతు అపరిమితం ఐశ్వర్యం శ్రూయతే కించ యోగమహిమ్న తై స్వకీయం వస్తు దీయతే చేదవి తదవి వర్ధేత మహాభారతే ఏదర్థం కాచన కథ ఇదానీం అస్మాభి తత్ర ఉపమానరూపేణ వక్తుం శక్యతే కేషాంచిత్ హస్త విశేషే రేఖాధికం వర్తతే చేత్ యద్ధనం స్వీకరోతి తద్వర్ధతే ఇది తు సాముద్రికాలక్షణే భవేత్ అతేవ దుర్యోధన పాండవానా రాజసూయాగే తత్ర దక్షిణాదానే నియుక్త శ్రీకృష్ణేన సర్వజ్ఞేన పరమాత్మన తస్ ధనరేఖా వర్తతే పరకీయం ధనం ఇది అధికం ఆదాయ దాతి తదా తదోపి ద్విగుణం చతుర్గుణం చ వర్ధతే ఇది ఇది వరాకస్య మనుష్యస్యాది ఈదృశీ స్థితి ఇదానీం దేవానాం తావత్ అపరిమిత ఐశ్వర్యవతాం కించే దేవా స్వయమేవ న యచ్చంతి పరమాత్మాయः అపరిమిత శక్తి తద్వారా తేషాం శక్తి వర్ధతే ఇత్యాదికం అజ్ఞాత్వా కిమపి ఉపమానం కృత్వా కిమపి ఉచ్యతే చేత్ న సమీచీనం భవతి ఆశిషే వైకం యజమానోజత ఇది ఏషా ఖలు వాహితాగ్నేరాశీర్యదగ్నిముపతిష్టతే తత్ర విద్యారణ్యస్వామిపాదా తతోపి ఏకాం ఏకం సమాధానం వదంతి కిమిత్యుక్త లౌకికేష్వపి నృపాదిషు ఎది ఉపాయజ్ఞ తస్య స్తోత్రాదికం కృత్వా తదభీష్టం జంబీరాధిఫలం ఉపనీయ దత్వా తత్ర మధురయా వాచ తద్గుణాన్ని ఎది స్తౌతి తదా ప్రతిదినమీ సహా ఏం దామి ఏతావద్దామి త్యజ్ఞాత్వా బహుగుణం దదాతి లోక లోకప్రసిద్ధమితి మంత్రిత్వేన స్థితత్వాత్ తై జంభీరాదిగం దత్వా సమయే గత్వా తస్య స్థుత్యాతం అభిష్టూయ ఇది పృచ్చతి తదనీ అపేక్షితం ప్రతిదినం లభతే ఏవ కశ్చన నృప ఏవ పరిమిత ఐశ్వర్య ఏమేవం దాతుం ప్రభవతి చేత్ ఈశ్వర విషయ కిం వక్తవ్యం అత దేవ ఫలం దాతి ఇది यो यो याम याम तनु भक्त श्रद्धया मिच्छति तस्य तस्य अचलां श्रद्धां तामेव विरतां याम इति गीतायां सतया श्रद्धया युक्तस्तस्य मीहते लभते च ततः कामान् तद्वारा कामप्राप्तिर्भवति लोके तावत् कश्चन विपणिः अत्यल्पः वर्तते महत् मह महती विपणौ तत्र वस्तूनि क्रीत्वा अयं तावत् एवं व्यापारं करोति परन्तु कस्यचित् क्रेतुः अयमेव विपणिः परिचिता इति कृत्वा सः तत् ततः वस्तूनि क्रीणाति परन्तु तस्य वस्तूनि तावत् तथैव लभ्यन्ते परन्तु साक्षात् तत्र गत्वा कुतः नायं क्रीणाति इत्युक्तौ तस्य परिचयः नास्ति अयमपि विषयः तत्र भगवता एव निरूपितः वर्तते तत्तद्वारा गच्छति मयैव विहितान् हितानि एवञ्च वेदे अर्थम अभिज्ञाय प्रार्थना मनुष्येषु यथा वा दुःखम् उत्पादयति इति यदुक्तं मनुष्याणां वैषम्यं प्रतिपादितं वेदेन मनुष्येष्वपि उपायज्ञः बहुधनं लभते ऋतुविद्यारण्यस्वाभिर्निरूपितमस्ति एवञ्च ये ये प्रश्नाः आधुनिकैः क्रियन्ते नास्तिकवर्यैः ततोपि अधिकाः प्रश्नाः वेदे एव कृताः वर्तन्ते